మల్లె పువ్వు మల్లె పువ్వు తెల్లగున్న వేళ తల్లి మనసు నాలోన దాగి ఉన్నది మామిడి పండు మామిడి పండు తీయగున్న వేళ అమ్మ ప్రేమ నాలోన అణగి ఉన్నది వెన్న ముద్ద వెన్న ముద్ద మెత్తగున్న వేళ అమ్మ ముద్దు నాలోన అద్దుకున్నది